త్వరగా వచ్చి త్వర త్వరగా వచ్చి త్వరగా వచ్చి త్వర త్వరగా వచ్చి త్వరగా వచ్చి త్వర త్వరగా వచ్చి అద్దంలో నన్ను చూసి ముద్దులలో నన్ను ముంచి చూపులతో గుచ్చి ముక్కలుగా తుంచి నీ వద్దకు రానిచ్చి నీ బుగ్గల ముద్దిచ్చి నీ బుగ్గల సిగ్గిచ్చి నీ పెదవుల రంగిచ్చి ఆశగ నన్నే మలచి శ్వాసగ నన్నే తలచి జతగా అడుగులు నడిచి కథగా నన్నే మార్చి త్వరగా నువ్వు వచ్చి త్వర త్వరగా నువ్వు వచ్చి జతగా అడుగులు నడిచి కథగా నన్నే మార్చి